అనుబంధం పదహారు పాడైన ఎరుకతో బంధమోక్షములొక్క కాడిగట్టుట తెలివి కనకే కాదా భావించి నిను పరబ్రహ్మమని వేదములు వేవేలు విధుల మరవెట్టగాను కేవలపు నిన్ను తక్కిన దైవముల గూర్చి సేవింపుటిది తప్పు సేయుటే కాదా సరిలేని నిను ఉపనిషద్వాక్యములే పరాత్పరుడవని నలుగడల పలుకగాను వరుసతో పెక్కు దైవములు సంగడి నిన్ను త్వరలగొలుచుట మహాద్రోహమే కాదా ఎందు చూచిన పురాణేతిహాసములు నీ చందమే అధికమని చాటగాను చందత్పజనక వెంకటగిరి స్వామి నీ కందు వెరుగనిది అజ్ఞానమే కాదా